ఇక ప్రాణశబ్దం ఉంది కదా దానికి అర్థంలో వాయువులు కదా అంటే అక్కర్లేదు ప్రాణశబ్దానికి పరమాత్మ అని కూడా అర్థం చెప్పవచ్చు అంటే రాహు శబ్దము కాదు కదా రాహు శబ్దానికి అర్థం పరమాత్మ అంటే అవుతుంది ఏమి సమస్య రాహు మంత్రం ఉంది కదా మన అది అది చెప్తుంది ఏమి సమస్య నిజానికి పరమాత్మనే చెప్తూ ఉంది మీరు ఆ లోతుల్లోకి వెళ్లకుండా మీరు ఆ ఎటిమలాజికల్ మీనింగ్ అని తెలియకుండా వాడు ఎవరో చెప్పాడని మీరు అలాగా ముందుగా పట్టుకుని ఉండబట్టి మీకు సపరేట్గా అనిపిస్తోంది తప్ప మీరు ఎటిమాలజీ చూసుకుని మంత్రాన్ని పరిశీలిస్తే ఈ రాహువులతో సపరేట్ ఏమీ లేదు ఇది పరమాత్మయే అని మీకు తెలుసు ఇక్కడ అంతే ఇంకా వీడికి మిగిలింది ప్రాణశబ్దం దాని మీద పూర్వపక్షికి ఏం మిగిలింది ప్రాణశబ్దం ఒకటి మిగిలింది దాన్ని వివరిస్తున్నారు ప్రాణశబ్దోపి అయం పరమాత్మన్యేవ ప్రయుక్త ప్రాణస్ ప్రాణం ఇది దర్శన అవునా ఈ ప్రాణశబ్దం ఇంకోటి చూసారా ఇది వాయువును చెప్పించడం చెప్తే చెప్పవచ్చు కానీ పరమాత్మ ఎందు కూడా ఈ ప్రాణశబ్దము ప్రయోగించబడుతోంది ఉపనిషత్తులో అలా ప్రయోగిస్తున్నారు ఉదాహరణకి ఇక్కడ ప్రాణస్య ప్రాణం అని బృహదారంలో ప్రయోగించారు ప్రాణమునకు ప్రాణము అన్నప్పుడు ప్రాణమునకు షష్ఠీ విభక్తి ప్రాణము ప్రథమా ప్రథమా విభక్తి ప్రాణం ఎవరు పరమాత్మ షష్ఠీ విభక్తి ప్రాణము వాయుదేవత అయితే అవ్వచ్చు కానీ ప్రథమా విభక్తిలో ఉన్న ప్రాణము పరమాత్మయే అలాగే కేమోపనిషత్తులో కూడా శ్రోత్రస్ శ్రోత్రం చక్షు వాచోహ వాచం ప్రాణస్ ప్రాణ తదు ఏదో ప్రాణస్ స ప్రాణస్ ప్రాణ కాబట్టి ప్రాణశబ్దాన్ని పరమాత్మ కూడా ప్రయోగించటము కాదు కాబట్టి సమస్య లేదు ఇక ప్రాణ ఏ జన్య ఉంది కదలడం కదలడం అంటే వాయుదేవతే కదా పరమాత్మ కాదు కదా అక్కర్లేదు వాయుదేవత వల్ల కదులుతున్నారు వీళ్ళందరూ అని చెప్పచ్చు దానికి ఏమో అభ్యంతరం లేదు కానీ పరమాత్మ వల్లనే కదులుతున్నారు ఆ వాయువు దేని వల్ల కదులుతున్నాడు పరమాత్మ వల్ల కదులుతున్నాడు కాబట్టి ఏజ ప్రాణం అయిపోయింది ఇంకా ఏజకి పట్టుకున్నాడు ఆ ఏజకి కూడా పరమాత్మకి చక్కగా కుదురుతుంది ఏజయితృత్వమీ ఇదం పరమాత్మ ఏవ ఉపపద్యతే మాత్రస్య చూడండి వాయువు మూలంగా కలుగుతున్నమాట వాస్తవం కానీ కేవలం వాయువు పరమాత్మ సంబంధం లేకుండా ఈ జగత్తునంతని కదులుస్తోంది అనే మాట తప్పు నిజానికి ఈ జగత్తంతా కూడా చెలిస్తోంది అంటే అది పరమాత్మ ఆశ్రయముగా ఉండబట్టే చెలిస్తోంది కేవల వాయువు వల్ల చెలిస్తోందని మీరు అనుకోకూడదు తప్పదు వాయువు కూడా పరమాత్మ వల్లనే ఇప్పుడు గ్రహాలు మీకు ఫలాలను ఇస్తున్నాయి పరమాత్మకు లోబడి మీకు ఫలాన్ని ఇస్తున్నాయా పరమాత్మతో ఇండిపెండెంట్గా ఫలాన్ని ఇస్తున్నాయా లోబడి ఇస్తున్నాయి అటువంటిప్పుడు మీరు పరమాత్మను ఎందుకు ఆరాధించకూడదు దూదా ఈ గ్రహం ద్వారా నేను పరమాత్మను ఆరాధిస్తాను God bless you that is అధ్యతనే శాస్త్రం చదువుకుని మాట్లాడాలి ఏమైపోయిందంటే ఆయుర్వేదము జ్యోతిష్యము వాస్తు ఈ మూడింటిని ఎవరు చెప్తారో చెప్పమంటారా తండ్రి నలుగురు కోట్లు ఉంటారు ముగ్గురు కోట్లు పెద్ద ఉద్యోగంలో ఉంటారు ఇంజనీర్లు డాక్టర్లు ఉంటారు నాలుగో వాడికి చదువు సంధ్య లేదు వాడు పెట్టుకుంటాడు వాడు ఆయుర్వేదం పెట్టుకుంటాడు ధారా ధారా సిస్టమ్ ఉండేవారు అంటే ధార కింద ఆయిల్ నెత్తి మీద పోసుకుంటే అది ఫీల్ అవుతుంది అన్నిటికీ ధారే తలపోటుకి ధారే క్యాన్సర్కి ధారే కడుపు దొప్పుకి ధారే కాలు దొప్పుకి ధారే అన్నింటికీ ధారే అగ్ని ఎలా తగ్గుతాయి అగ్ని తగ్గుతాయి ధారతో సర్వరోగాన్ని వాడు సో ధారణ జ్యోతిషం సంస్కృతం రాదు రామశబ్దం రాదు జ్యోతిషం చెప్పడానికి సిద్ధం ఇక ఇంకొకటి ఉన్నది వాసు అంటే వారికి ఏమీ రానక్కర్లేదు ఏ మంత్రాలను జరిగిన వాసుకంటే ఇప్పుడు నుంచో అక్కడి నుంచో వచ్చింది అని కొంత జాగ్రత్తగా స్టడీ చేస్తే దాంట్లో కొంత మంచి విషయాలు ఉంటాయి అవేమీ వీడికి అక్కర్లేదు ఇలాగే ఈ శాస్త్రములు వీళ్ళ చేతుల్లో పడి అవి భూలోకం నుంచి నిష్క్రమించే దేవలోకానికి వెళ్ళిపోయాయి ఇప్పుడు లేవు ఆయుర్వేదం ఏముంది క్లినికల్ ప్రాక్టీస్ ఏమైనా ఉందా ఎంతసేపు ఏదో ట్రయల్ అండ్ ఎర్రర్ మీద పోతూ ఉండడమే తప్ప క్లినికల్ అనేది ఏమీ లేదు అసలు ఎనివే వర్కౌట్ చేసిన చోట మీ పుణ్యం వర్క్ అయినప్పుడు అవుతుంది లేనప్పుడు లేదు ఎవరికో ఒకరికి వర్కౌట్ అవుతుంది వాడు నాకు తగ్గింది పది మందికి తగ్గలేదు వాళ్ళందరూ ఇంకెక్కడో మరో చోటకి పోయి ఏదో సరఫరా పడుతూ ఉంటారు వాడు మాకు తగ్గలేదని వాళ్ళు ముందుకు రారు ఎందుకంటే వాళ్ళు ఇంకేదో వైద్యం చేయించుకుని హడావిలో ఉంటారు ఇలా పోతూ కాబట్టి ఇది ఇలా ఉంటుంది కాబట్టి వాయు శబ్దం ప్రాణశబ్దానికి వాయువు అని అర్థం చెప్పక్కర్లా ప్రాణశబ్దానికి పరమాత్మ అని అర్థం చెప్పచ్చు పైగా అంటే ఏమిటి వాయువు కదులుస్తోంది అక్కర్లేదు పరమాత్మే కదులుస్తోంది సర్వము తథాచోక్తం ఇదే విషయము అథోపనిషత్తులోనే చెప్పబడింది టూ ఫైవ్ ఫైవ్లో చెప్పారు ఏమని ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి నా ప్రాణేనా నాపానేనా మధ్యో జీవతి కష్టన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతాముపాశ్రితం వీడు బతికి ఉన్నాడు మత్య మత్య అంటే చచ్చిపోవలసిన వాడు ఎప్పుడోప్పుడు చచ్చిపోతాడు మరణ ధర్మ మత్య ఒకటి పోతాడు కానీ ప్రస్తుతానికి బతుకున్నాడు దేనివల్ల బతుకున్నాడు అంటే గాలి విడిచిపెడుతున్నాడండి దానివల్ల బతుకున్నాడు అంతేనా ಆರೆ ಮಿಡ್ ಟೆಕ್ನಿಕಲ್ ನಮೂದಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ ಅಡವಿ ಗಾಳಿ ಕ್ಲೀನ್ ಸ್ಕೋರ್ಡ್ ರೀತಿ ಕಾರುವಲ ಬತ್ತು ಕೂಡಬಹುದು ಹೊರಗಾ ಓ ಶವಾನ್ ಬಿಡ್ಕೊ ಬಿಡೈ ಓ ಫಾರ್ಮೋ ಒಂದು ಪೇಷೆಂಟ್ಸ್ ಬಿಡ್ಕೊ ಬಿಡೈ ಮಿಕ್ಕ ಆಕ್ಸಿಜನ್ ಸಿಲಿಂಡರ್ ಬಿಟ್ಟಿ ಗಾಳಿ ಕೊಡ್ತಿಸ್ನಾರು ಇನ್ಹೇಲ್ ಸ್ನಾರು ಮಿಡ್ ಬಿಡ್ಕೊ ಬಿಡೈ ಇರ ಅನೆಪದಿ ಶವಾನ್ ಬಿಡ್ಕೊ ಬಿಡೈ ಹ ಮ್ ಬರ್ ಬತ್ತುನಲ್ಲ ಇಲ್ಲಿ ಇಪರೋ శవానికి ఐ ట్రాన్స్ లాంటివి చేశారనుకోండి శవం చూస్తుందా కాబట్టి చూసేది కర్మ కన్ను వెనుక ఉండే కర్మ ఉండే కన్ను చూస్తుంది కన్ను వెనుక కన్ను ఉంటే ఈ కన్ను పెడితే కన్ను వెనుక కన్ను లేదనుకోండి ఒక కన్ను కొత్తగా పెట్టారనుకోండి ఏమవుతుంది ఇప్పుడు ఒకటి పోతాడు వాడి కన్ను చూస్తుందా చూడండి ఈ కన్నుని కట్ చేసేసి వెంటనే తీసుకెళ్ళి ఇంకొకటికి పెట్టండి అప్పుడు చూస్తుంది ఇదే కన్ను చూస్తుంది ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్నప్పుడు దాని వెనుక ఉండాల్సిందేదో మిస్ అవుతుంది అక్కడ ఉన్నప్పుడు దాని వెనుక ఉండాల్సింది ఉంది కాబట్టి కన్ను చూస్తుందా కన్ను వెనుక ఉన్నది చూస్తుందా కన్ను వెనుక ఉన్నది చూస్తుంది గాలి పీల్చి విడవడం చేత బతుకుతున్నాడా లేక గాలి పీల్చడము విడవడముకు వెనకాల ఇంకోటి ఏదో ఉంది దానివల్ల బతుకుతున్నాడా దానివల్లే బతుకుతున్నాడు మత్య ఎప్పుడైనా చచ్చిపోవాల్సిన ఈ మనిషి ప్రాణేన జీవతి కష్టన ఎవడైనా గాలి విడిచిపెట్టడం చేత బతకటం లేదు నా అపానైనా గాలిని పేల్చడం చేత బతకటం లేదు మరి దేని చేత బతుకుతున్నారయ్యా ఇతరేణతు జీవంతి అందరూ కూడా మరొకటి ఉంది దాని చేత బతుకుతున్నారు నిజానికి ఈ గాలి పీల్చుట విడిచిపెట్టుతా ఏటవు ఈ రెండు కూడా ఆ మరొకటి ఉంది చూసారా దానివల్లనే సంభవం అవుతున్నది ఎస్మిన్ నేతవు ఉపాశ్రితం ఓకే కాబట్టి దాన్ని తీర్చేసి వితికి పెట్టేసి బతికేస్తే ఇంకెవరిని చావనివ్వరు అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరిని చావకుండా ఏర్పాట్లు చేసేస్తారు గాలి పీల్చేసి చచ్చిపోతా అనిపించిన వెంటనే మెషిన్ ఆన్ చేసేసుకోవడం పీల్చేస్తూ ఉంటుంది నిలబెట్టేస్తుంది బ్రీదింగ్ మెషిన్ ఉంది మీరు ఎప్పుడు బ్రీదింగ్ మెషిన్ ఉంది వీళ్ళు ఆ మెషిన్ మీద పెట్టేస్తారు is attached to breathing machine anaesthesia అంటే అదే general anaesthesia is like that వీడిని బ్రీతింగ్ మెషిన్ మీద పెట్టేస్తారు పెట్టేసుకుంటే మెషిన్ బ్రీత్ చేస్తూ ఉంటుంది లంగ్స్ బ్రీత్ చేయడం మెషిన్ బ్రీత్ చేస్తూ ఉంటుంది వీడు ఆపరేషన్ అది చేస్తాడు మెషిన్ బ్రీత్ చేస్తుంది నాట్ ది లంగ్స్ ఆపరేషన్ చేసేస్తారు చేసేసిన తర్వాత డాక్టర్ డిక్లేర్ చేసేస్తారు సర్జరీ అయిపోయింది కుట్టేసి అంతా అయిపోయింది సర్జరీ అయిపోయింది ఎనస్టిషియా వేక్షం అవుతుంది లేకపోతే అప్పుడు ఎన్స్టీషియా వాడు ఏం చేస్తాడంటే ఆ ఎనాస్థెటిక్స్ అన్నింటినీ తీసి పాటిస్తాడు లేదా నైట్రోసాక్సర్లో అన్నింటినీ తీసేస్తాడు తీసేసి గ్రాడ్యువల్గా బ్రీతింగ్ని మెషిన్ నుంచి లంగ్స్ మీదకి మారుస్తాడు తీరా వీడు బ్రీతింగ్ని మెషిన్ నుంచి లంగ్స్ మీదకి మారుద్దాం టైంలో ఆ లంగ్స్ కనుక టేక్ ఓవర్ చేయకపోతే అప్పుడు డిక్లరేషన్ ఏమిస్తారంటే surgery is successful but the patient is అలా అవుతుందండి అప్పుడు సర్జన్ ఏమంటాడంటే సర్జరీ వాజ్ సక్సెస్ఫుల్ అంటే పేషెంట్ ఈజ్ ఎందుకంటే ఎనభై వేలకో తొంభై వేలకో సర్జరీ మొదలు పెడితే ఈ షిఫ్ట్ అవ్వదు ఆ షాక్కి ఆ వైలెన్స్ కదా సర్జరీ అంటే ఆ షాక్కి ఆ లోపల ఉన్న దేవుడు విడిచిపెట్టి పోతాడు అప్పుడు ఈ షిఫ్ట్ అవ్వదు వీడు లేవగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు లేవడం టేక్ ఓవర్ చేయవు లంగ్స్ టేక్ ఓవర్ చేయవు మళ్ళీ మెషిన్ మీదకి షిఫ్ట్ చేసి మళ్ళీ ఏవో ఇంజక్షన్లో ఇచ్చి మళ్ళీ ట్రై చేస్తారు అప్పుడు లంగ్స్ టేక్ ఓవర్ వీడు పోతుంటారు అప్పుడు కూడా టేక్ ఓవర్ అనుకోండి ఇంకేదో హార్ట్లో ఏదో డైరెక్ట్ ఇంజక్షన్ ఒకటి కూడా చేయి మళ్ళీ ట్రై చేస్తాడు షిఫ్ట్కి టేక్ ఓవర్ చేయలేదు then he declares the patient is dead కాబట్టి గాలి పీల్చి విడవడం చేత బతకటం లేదు ఇంకోటి ఏదో ఉంది దానివల్ల బతుకుతున్నాం గాలి పీల్చడం అంటే లంగ్స్ గాలిని లోపలికి లాగుతాయి లోపలికి వచ్చిన గాలిని ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత లంగ్స్ బయటకు తోసేస్తాయి ఆ లంగ్స్లో ఉండి ఒక శక్తి కూర్చుని ఉంది దానివల్ల కాబట్టి వాయువు వల్ల ఈ జగత్తు నిలిచి లేదు వాయువు మూలంలో ఉండే ఒక మహాశక్తి దానివల్ల ఈ జగత్తు నిలిచి ఉన్నది ఇక అక్కడికి ప్రాణశబ్దం అయిపోయింది చలనం అయిపోయింది ఇంకా భయం దగ్గరికి వచ్చాం ఉత్తరత్రాపి ఆలోచన అన్నారు అంటే గ్రంథం పూర్వం చూడాలి ఉత్తరం చూడాలి ఇంతవరకు పూర్వ భాగం చూశారు ఇప్పుడు ఉత్తర భాగం చూస్తున్నారు ఎలాగా భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇది బ్రహ్మైవ నిర్దేక్ష్యతే నవాయు ఉత్తర భాగంలో కూడా పరమాత్మనే చెప్తున్నారు తప్ప శక్తి చెప్పబోతోంది తప్ప వాయువుని చెప్పటం లేదు ఏమని చెప్తోందో తెలిసిన ఇప్పుడు ఇంద్రుడు అంటే పర్జన్యాధిపతి చూడండి మాన్సూన్ వచ్చేసి దేశం అంతా కూడా వర్షిస్తోంది ఎలా వస్తుంది మాన్సూన్ తెలిసిన ముప్పైలో తారీఖు వస్తుంది మేము ముప్పై కల్లా వచ్చేసాం కేరళ ఇది ఎలాగంటే మోడీ గారు చెప్పారు గవర్నమెంట్ ఆఫీస్కి అందరూ కరెక్ట్గా రావాలి ఇప్పటి ఎప్పుడు వచ్చేయాలి చెప్పారు అందరూ వచ్చేస్తున్నారు కదా ఢిల్లీలో అలా వచ్చింది పేపర్లో అందరూ ఢిల్లీలో వచ్చేస్తున్నారు ఎందువల్ల వస్తున్నారంటారు ఆయన వల్ల భయం అలాగే ఈ మాన్సూను ముప్పయో తారీఖు కేరళ కోస్ట్కి వచ్చేస్తుంది ఎందువల్ల వస్తుందంటారు భయం భయాదింద్ర భయాదగ్నిస్తవతి అగ్ని వేడి చేసి చేసి విసిగెట్టుకున్నాను కొన్ని రోజులు నేను ఇంకా వేడి చేయను అని మానేస్తుందా మానే ఎందువల్ల భయ భయాదగ్నిస్తవతి భయాత్తపతి సూర్య సూర్యుడు కూడా అంటే మీరు ఏదో గవర్నమెంట్ ఉద్యోగంలాగా భయపడుతూ చేస్తున్నాను అలా అనుకోకూడదు అందుకే దృష్టాంతం అనేది ఒక కవిత్వం అంటే as though there is a power behind which is commanding all those all these small powers ఇవన్నీ అలా పనిచేస్తున్నాయి పైన దండా మొత్తం నియమిస్తే ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తారో అలా పనిచేస్తున్నాయి అని ఒక కవిత్వం తప్ప అక్కడ భయానికి తాత్పర్యం కాదు కాబట్టి సూర్యుడు కూడా భయపడుతున్నాడా అన్నట్టుగా వేడిని ఇస్తున్నాడు వాయువు కూడా ఎప్పుడు వీచుతోనే ఉన్నది మృత్యుదేవత కూడా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి మరో చోటుకి అలా పరుగులు తీస్తూనే ఉన్నది ఎందుకు పరిగెత్తడం ఈ క్షణంలో ఇక్కడ వెళ్ళి చంపాలి మళ్ళీ ఇంకో క్షణంలో మరో క్షణం అక్కడ చంపాలి అలా పరుగులు పెడుతూ ఉన్నది మృత్యుదేవత అని అలా కవిత్వం నిలవర్ణించారు ఈ భయం ఎక్కడ ఉన్నది అంటే ఆ పరమాత్మ యొక్క భయం వలన అంటే దీన్ని ఎలా చెప్పచ్చు అంటే ఫ్యాన్ తిరుగుతోంది దీపాలు వెలుగుతున్నాయి హీటర్ వేడి చేస్తుంది కూలర్ పూర్తి చేస్తుంది ఆ ఎలక్ట్రిసిటీకి భయపడి ఇవన్నీ ఇలా చేస్తున్నాయి అని చెప్పినట్టు సంథింగ్ లైక్ దాట్ కాబట్టి వాల్యూ కాదు ఇక్కడ ఇక్కడ ఉన్నది పరబ్రహ్మయే సమాయుగస్య జగత భయహేతుత్వాభిధానా ఇప్పుడు భయహేతు వాయువు అని చెప్తారా లేకపోతే వాయువుతో సహా అన్నిటికీ భయహేతు పరమాత్మ అని చెప్తారా అన్నిటికీ పరమాత్మ అని చెప్తారు సో ఇప్పుడు గాలి ఫ్యాన్ జరగడం వల్ల గాలి తిరుగుతోంది అని చెప్పినా అల్టిమేట్గా ఎలక్ట్రిసిటీ వల్లనే గాలి తిరుగుతుంది అని చెప్పాలి సో వాయువు వల్ల ఈ జగత్తు నిలబడితే ఆ వాయువు యొక్క చలనము కూడా పరమాత్మపై ఆధారపడి ఉన్నది కాబట్టి వాయువు ఇంటర్మీడియటే తప్ప అల్టిమేట్ భయహేతువు వాయువు కాదు ఇక तदेव इहापि सन्निधानात् महद्भयम् టూ సిక్స్ త్రీలో ఏది చెప్పారు మహాభయ హేతు ఏది పరమాత్మ కాబట్టి టూ సిక్స్ త్రీలో మహాభయ హేతు పరమాత్మ టూ సిక్స్ టూలో మహాభయ హేతువు వాయువు కరెక్టా అది తర్వాత టూ సిక్స్ త్రీలో వాయువుకు కూడా భయహేనునేది పరమాత్మ కానీ చూసి చుట్టూలో మనకు మహాభయము వాయువు అని చెప్పచ్చా సర్వం కాబట్టి టూ సిక్స్ త్రీ పక్కనే ఉంది దాని ముందు శ్లోకంలో మహాభయం అని కనపడింది యాజిక్ ఇట్ టూ సిక్స్ టూలో చెప్పిన మహద్భయం అనే పదాన్ని వివరించడం కోసమే టూ సిక్స్ త్రీ వచ్చినట్టుగా మనకు కనపడుతుంది కాబట్టి టూ సిక్స్ త్రీ చూసుకోండి అక్కడ వాయువు భయహేతువు కాదు వాయువుకి కూడా భయమును కలిగించే భయహేతువు పరమాత్మ అని చెప్పారు ఇప్పుడు సూపరింటెండెంట్ గారిని చూసి వీళ్ళందరూ భయపడుతున్నారు కానీ సూపరింటెండెంట్ గారు భయపడుతున్నారండో ఆయన ఎందుకు భయపడుతున్నారు జనరల్ మేనేజర్ని చూసి ఆయన భయపడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా వయాద సూపరింటెండెంట్ అని వీళ్ళంటే తప్పేమీ కాదు జనరల్ మేనేజర్ వాళ్ళనే భయపడుతుంది ఆయన ఒక్కడే భయం లేకుండా ఉన్నాడు అదేవిధంగా తదేవ ఇహాపి సన్నిధానాన్ మహద్భయం ఇక వజ్రముద్యతం అని వజ్రముద్యతమితి చ భయహేతుత్వ ప్రత్యభిజ్ఞానాత్ నిర్దిష్టమితి గమ్యతే పూర్వోత్తరాలోచన చేసే సందర్భంలో టూ సిక్స్ కి టూ సిక్స్కి ముందున్న వాటిలో ఏది కనపడిందో అదే టూ సిక్స్ టూలో కనపడుతోంది అని ప్రత్యభిజ్ఞ పూర్వాలోచన ఉత్తరాలోచనలో ప్రత్యభిజ్ఞ ఎలా ఉంటుందంటే టూ సిక్స్ త్రీలోకి వెళ్ళండి అక్కడ ఏముంది మహాభయ హేతువు పరమాత్మ ఉంది come back two two six two ఇక్కడ మహాభయం ఉన్నది అది ప్రత్యభిజ్ఞ ఈ ప్రత్యభిజ్ఞ యొక్క సిస్టమ్ మీకు చెప్తా చూడండి టూ సిక్స్ వన్లో ఏం చెప్పారంటే సకల ప్రాణులు పరమాత్మను ఆశ్రయించి ఉన్నది అని చెప్పారు టూ సిక్స్ టూ చూడగానే సకల ప్రాణులు దేని వలన చెల్లిస్తున్నారో అదే రాయి అని ప్రత్యభిజ్ఞ టూ సిక్స్ వన్కి టూ సిక్స్ టూకి అది ప్రత్యభిజ్ఞ టూ సిక్స్ టూకి టూ సిక్స్ త్రీకి ప్రత్యభిజ్ఞ ఏమిటంటే టూ సిక్స్ టూ చదివాం మహాభయము భయహేతువు భయము అంటే భయహేతువు భయశబ్దానికి భయహేతువు అని అర్థం విభేది అస్మాత్ ఇది భయం భయహేతువు ఓకే పాము భయము అంటే అర్థం ఏంటండి పాము మనకు భీతిని కలిగిస్తుంది భయహేతు అవుతుంది ఓకే టూ సిక్స్ టూలో ఏమనుంది భయం అనుంది ఓహో ఏదో భయహేతువు గురించి మాట్లాడుతున్నారు అనిపించింది టూ సిక్స్ త్రీకి వెళ్ళారు వెళ్తే అక్కడ పరమాత్మ వలన వాయువుతో సహా సకల శక్తులు భయపడుతున్నది అని ఉంది వెంటనే మీకు ప్రత్యేకించి ఎలా ఉంటుంది అరే టూ సిక్స్ టూలో చెప్పిన భయం ఇదేరా అని ప్రత్యేకించ ఇది రివర్స్ డైరెక్షన్ ప్రత్యేకించ ఉంటుంది ఓకే తర్వాత వజ్రశబ్దోపి అయం భయహేతుత్వ సామాన్యా ప్రయుక్త అక్కడికి భయం అయిపోయింది భయంని సెటిల్ చేసేసారు ఇంకా వజ్రం అని పిడుగు దాని మాట ఏంటి చూడండి వజ్రం అనే మాట ఆ మంత్రం తర్వాత ఇంకెక్కడా రాలేదు మంత్రానికి ముందు రాలేదు దట్ ఈజ్ ఓకే వజ్రం అన్నది భయహేతువుకి దృష్టాంతం దృష్టాంతాలు అలా రిపీట్ చేయదు ఏదో ఒకటి భయం రిపీట్ అయింది సకల ప్రాణులు దేనిని ఆశ్రయించి ఉన్నాయో అది రిపీట్ అయింది వాటికి ప్రత్యభిజ్ఞ ఉన్నది తప్ప వజ్ర శబ్దానికి ప్రత్యభిజ్ఞ లేదు ఎందుకో తెలుసిన అది కేవలము దృష్టాంతము ముట్టుకు తప్ప మరొకటి కాదు ఇది ఎలాగంటే భయము కలిగిందంటే వజ్ర శబ్దాన్ని ప్రయోగించటం సామాన్యంగా ఉన్నది భయహేతువు అని చెప్పడానికి వజ్రాన్ని ప్రయోగించటం అన్నది సామాన్యముగా ఉన్నది ఇప్పుడు మీకు నోటీస్ వచ్చింది కోర్టు నుంచి నోటీస్ వచ్చిందన్నాను ఎక్కడ కర్మరా విశ్రాంతిగా కూర్చున్నాను నెత్తి మీద పిడుగుపడ్డట్టుగా ఈ నోటీస్ ఏమిటి నాకు అని లోకంలో అనుకుంటాను పూర్వం అలా అనుకునేవారు నెత్తి మీద పిడుగుపడ్డట్టు అని తెలుగులో సమస్య లేదు అలాంటిది అంతే తప్ప దానికి అంతకంత పెద్ద ప్రాముఖ్యము లేదు ఎలాగంటే యథాహి వజ్రముద్యతం మమైవ శిరసి నిపతే పైకి ఎత్తి పట్టుకోబడిన వజ్రము డెమోకల్స్ సోరుతుల అది నానెత్తి మీదే పడుతుందేమో అని లోకంలో ఒక భయం ఉంటుంది అదేవిధంగా యథా అదే యథా ఏ విధముగా అలా అయితే ఉంటుందో అదేవిధముగా ఎది అహం అస్య శాసనం నూయాం ఇత్యనేన భయేన జన నియమేన రాజాదిశాసనే ప్రవర్తతే పైకెత్తబడిన వజ్రము నా నెత్తి మీదే పడుతుందేమో అనే భయం ఉన్నట్టుగానే ఈ రాజుగారి శాసనాన్ని మనం కనుక ఆచరించకపోతే మన నెత్తి మీద వజ్రం పిడిగి పడిపోతుందేమో అని భయపడుతూ ఆయా ఉద్యోగస్తులు రాజుగారి శాసనాన్ని అనుసరిస్తూ ఉంటారు అదేవిధంగా ఏవం ఇదం అగ్నివాయు సూర్యాదికం జగత్ అస్మాదేవ బ్రహ్మణో బిభ్యత్ నియమేన స్వవ్యాపారే ప్రవర్తతే ఇది భయానకం వజ్రోపమితం బ్రహ్మ ఎలా అయితే రాజుగారి శాసనాన్ని మనం కనుక వైలైట్ చేస్తే నెత్తి మీద పిలుగుపడినట్టుగా ఏదో ఒక హాని మనకు కలుగుతుందని భయపడుతూ జనుడు మానవుడు శాసనాన్ని అనుసరిస్తూ ఉంటారు అలాగే నాట్ ఇన్ ఇండియా ఇండియాకి అప్లై అవ్వాలి ఇండియాలో ఎవరు లాని పాటించారు law I don't share India is lawless lawless అనే ఒక పదప్రయోగం లాలెస్ అంటే లాని వైలెట్ చేస్తూ బతుకుతారు దట్ ఈజ్ లాలెస్ అలా ఆ పదప్రయోగాన్ని అలా ఉన్నది కానీ ఇండియాలో యూ కాంట్ షేర్ దాట్ ఇక్కడ లాని ఎవళ్ళు నిరాకరిస్తారు దాన్ని ఉపేక్ష చేస్తారు దేజస్సు ఇగ్నోర్ లాని ఇగ్నోర్ చేసి భావిస్తారు ఎవరు దాన్ని పనికట్టుకుని వైలేట్ చేయడం వల్ల ఉండదు పనికట్టుకు వైలేట్ చేసి వాళ్ళు ఎవరు మాఫియా పీపుల్ వాళ్ళు పనికట్టుకుని వైలేట్ చేస్తారు మన ఇండియాలో పనికట్టుకుని వైలేట్ చేయరు దాన్ని పట్టించుకోరు ఇప్పుడు మామూలుగా మీరు సికింద్రాబాద్ నుంచి చికెట్పల్లి రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి it is a great free for all అన్ని వైపుల నుంచి అన్ని రకాల వెహికల్స్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఇటు నుంచి వస్తాడు అటు నుంచి వస్తాడు ఎదురుకుండా వస్తాడు వెనకాల నుంచి వస్తాడు లెఫ్ట్ నుంచి వస్తాడు రైట్ నుంచి వస్తాడు కార్లు కూడా ఇటు వరకు అటు వెళ్తూ తిరుగుతాం it's a great free for వాళ్ళు ఏదో పరిగెట్టుకుని మాఫియా డాన్స్ లాగా లాని వైలేట్ చేస్తున్నారని ఏమీ కాదు ఇది ఫ్రీ ఫర్ ఆల్ లా మీద సుతరాము ఇష్ట అభి బుద్ధి లేదంటే బుద్ధిని ప్రవర్తనలు చేయరు they don't follow the law at all ఇప్పుడు ఇల్లు కట్టమన్నారనుకోండి ఇలా రోడ్డు ఇలా ఉందనుకోండి ఒకటి ఇలా కడతారు ఇంకొకటి ఇలా కడతారు ఒకటి గుండ్రంగా కడతారు ఒకటి ఎవరి ఇష్టం వాడికి ఒకడు మూడు అడుగులు పెడతాడు ఒకడు నాలుగు అడుగులు పెడతాడు ఒకడు ఒకడికే పెడతాడు ఒకడు ఏ అడుగు పెట్టకుండా రోడ్డు మీద పెట్టేస్తాడు షటర్ని ఎవరి ఇష్టం వాడికి it's a great free for all like India is like that law అనేది ఒకటి ఉన్నది అనే ఆలోచన కూడా వీళ్ళకి రాదు మీకు వెస్ట్రన్ సొసైటీస్ ఎలా ఉంటాయంటే లా ఉన్నది అని అందరూ గుర్తిస్తారు they are all conscious of law all the that majority of the people follow that and some people here and they violate it అలా ఉంటుంది ఇక్కడ లా అనేది ఒకటి ఉన్నది అనే సంగతి ఎవరికి తెలియదు nobody knows as though mostly అలా పోతూ ఉంటుంది మంచిది రాజుగారి శాసనం మనం పాటించకపోతే నెత్తి మీద తిరిగిపోతుందేమో అని భయపడ్డట్టుగా ఈ వాయువు అగ్ని సూర్యుడు మొదలైన జగత్తంతా కూడా ఆ బ్రహ్మ వలన భయపడుతున్నదై నియమము తప్పకుండా తమ తమ పనులను చేసుకుంటోంది అనే కారణం చేత ఆ బ్రహ్మ భయహేతువు కాబట్టి వజ్రంతో బ్రహ్మను పోల్చినారు చూడండి మీరు లోకల్ లాస్ని మీరు తప్పించుకోగలరు కానీ డివైన్ లాస్ని మీరు తప్పించుకోలేరు డివైన్ లాని తప్పించుకోలేరు యూ కెనాట్ వైలేట్ దాట్ అది ఎప్పుడో పడిపోతుందంటే తిరిగి పడిపోతుంది ఆయన సహారా అని ఒక కంపెనీ ఉంది ఎయిర్లైన్స్ టీవీలు అన్నీ సహారాలే క్రికెట్ టీవీ ఎక్కడ పడితే అక్కడ సహారాయే ఇప్పుడు సహారా అనే మాట కూడా మీకు వినపడదు ఆయనకి ఆ సహారా అయిన చీఫ్ అని జైల్లో పడేశాను ఆయన బెయిల్ అన్నాడు వేడికి ఎంత పెట్టాడో తెలిసిన పదివేల కోట్లు కంటే కడితే వేడిస్తాను పదివేల కోట్లు ఎక్కడ అంటే అంత డబ్బు లేదండి ఏదో కోట్లు రెండు కోట్లు అంటే వస్తాం అంటే ఆస్తులు అన్నీ కట్టమా ఇప్పటికి మొన్న అమ్మేప్పటికి ఐదు వేల కోట్లు పోగుపడింది అది కట్టారు సరిపడదు ఇంకో ఐదు వేలు కంటే మీరు వేలు తీసుకుని మళ్ళీ జైలు పెట్టేసింది అలా ఉంది సరిపోతుందంటే it will follow up on the head లేకన వైలట్. ఇతొసు నోట్. తథాచ బ్రహ్మ విషయం శ్రుత్యంతరం ఈ బ్రహ్మమౌ భగవేలూగా వర్ణించింది కేవలం ప్రబోధనశంతే కాదు ఇతీయ కూడ అలాగే వర్ణించింది. క్లాగనతే భేషాస్మా ద్వాతం పోవతే ఈ పరమేశ్వరుని వలన భయపడుతున్నదే గాలి వీచుతున్నది కాబట్టి గాలి వాయువు భయహేతు కాదు వాయువు భయపడుతున్నవాడు భీషోదే తిశూత్య ఈ పరమేశ్వరుని వల్ల భయపడుతూ సూర్యుడు వేయిస్తున్నాడు అస్తమిస్తాడు కూడా భీషాస్మాదగ్నిశ్చయంద్రశ్చ ఈ పరమేశుర భయం వాళననే అగ్ని ఇంద్ర రూపం కావ కావ కొరుకోవు చేయించునది మృతుర్ధవతి పంచమహారతి మంత్రం పంచమ ఇతి ఇతి అంటే కూల్తే మంత్రం ఐదో ముంచు ఐదంటే అఫ్టర్ ఏ ముందు వాట్ల లక్షల స్వాతః సూర్యః అగ్నిః ఇంద్రః నాలుగైతే పంచమహారతి ఆరంభం పంచమ పంచమ హారతి లాకిన పర్ it is the fifth in the sequence ఆ మృత్యువు పరిగణ పరుగులు తీసుకో మృత్యువు పరుగులు తీసుకో దీనికి ఒక అర్థం ఉంది వీడు మృత్యువు వీళ్ళు తరువుకు వస్తే ఒక గ్రామం నుంచి టెహరాన్ వెళ్తారు అది అది కథ ఇరాన్ నుంచి వచ్చింది కథ టెహరాన్ వెళ్ళిపోతారు ఎందుకంటే మృత్యువు వచ్చింది ఆ మృత్యు ఏం చేసిందంటే మనస్సు మార్చుకుని అంటే అంటే దాని ప్లాన్ మార్చుకుని టెహరాన్లోనే ఉండిపోయింది ఆ మృత్యు వీడు గుర్రం మీద తెహరాకు అది సంగతి కాబట్టి మృత్యువుని ఎవరు తప్పించుకోలేదు ఇప్పుడు ఇండియాలో వైద్యం చేయించుకోవచ్చు కదా ఇండియాలో వైద్యాలు ఉంటాయి చేయించుకోవచ్చు కదా ఇండియాలో వైద్యం చాలాదన్నట్టుగా జపాన్లో లేకపోతే సింగపూర్లో దుబాయ్లో అనుకోండి అక్కడ మృత్యు ఉండదా ఏమి అక్కడ ఉంటుంది కాబట్టి మృత్యుర్ధావతి పంచమైంది అక్కడికి ఒకటైంది కాబట్టి భయహేతు వాయువు కాదు భయహేతు పరమాత్మ వాయువుకి కూడా అమృతత్వ ఫలశ్రవణాదీ బ్రహ్మైవేదమితి గమ్యతే ఇంకా ఫైనల్ ఎవరైతే ఆ ప్రాణదేవతను తెలుసుకుంటారో వాళ్ళు మోక్షమును పొందుతారు అని చెప్పారు అంటే ఆ ప్రాణదేవత పరమాత్మయే అవుతుంది ఎందుకంటే బ్రహ్మజ్ఞానాధి అమృతత్వ ప్రాప్తి హీ బికాస్ అమృతత్వము మోక్షం అనేది బ్రహ్మజ్ఞానం వల్ల వస్తుంది తప్ప వాయు ఉపాసన వల్ల మోక్షము రాదు అది అది ఎలాగంటే తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్యం పంథా విద్యతే జనాయ ఇది మంత్రవర్ణా మంత్రవర్ణము అంటే మంత్రభాగము పార్ట్ ఆఫ్ ది మంత్ర ఏమని చెప్తున్నా మంత్రము సో తమేవ విదిత్వ ఆ పరమాత్మను మాత్రమే తెలుసుకొని లేదా తం విదిత్వ ఏవ ఆ పరమాత్మను తెలుసుకొని మాత్రమే మృత్యుం అతి ఏతి మృత్యువును అతిక్రమిస్తాడు మనిషి అంటే అమృతత్వాన్ని మోక్షాన్ని పొందుతాడు అయనాయ మోక్షము కొరకు అన్య పంథా మరి ఒక దారి నా విద్యతే లేదు మోక్షానికి ఇది ఒక్కటే దారి మరి ఒక దారి లేదు ఇది మంత్రవర్ణ ఇక మొత్తం సిద్ధాంతం అంతా అయిపోయింది అక్కడ ఏమని చెప్పారంటే పూర్వపక్షంలో వాయువుని ఉపాసిస్తే మోక్షం వస్తుందని చెప్పారు అమృతత్వం వస్తుందని చెప్పారు దాని మాట ఏమి మరి అవి లూజెంట్స్ అంటారు లూజెంట్స్ కూడా టైప్ చేసేయాలి ఎత్తు వాయు విజ్ఞానాత్ క్వచిత్ అమృతత్వమభిహితం తదాపేక్షికం వాళ్ళు ఉపాసన వల్ల అమృతత్వం వస్తుందని ఒక ఉపాసనా ప్రకరణలో చెప్పారు వాళ్ళు దేవ జష్టి వాళ్ళు సమష్టి అమములను మృత్యుంజయ తీయ దేవం లేదా అని చెప్పారు అంటే అక్కడ అమృతత్వము ఆపేక్షికం అబ్సల్యూట్ కాదు రిలేటివ్ ఆపేక్షికం అంటే చాలా కాలం జీవిస్తారు చాలా కాలం ఉంటే ఎంత అందరూ డెబ్బైకి పోతుంటే వీడు ఎనభై దాకా జీవిస్తున్నాడు అందరూ ఎనభైకి పోతుంటే వీడు తొంభై దాకా జీవిస్తున్నాడు సంథింగ్ లైక్ దాట్ అంతే తప్ప మోక్షం వచ్చేస్తుందని మాత్రం కాదు తత్రైవ ప్రకరణాంతరకరణేన పరమాత్మానమభిధాయ అతోన్యదాస్తం ఇది వాజ్వాదే ఆర్తత్వాభిధానా ఎందుకంటే వాయువు యొక్క ఉపాసన వల్ల అమృతత్వం వస్తుంది అని చెప్పిన మంత్రం ఉందే లోకానందక మంత్రం ఏమని వాయుదేవు దృష్టి వాయు సమష్టి అపమృత్యుంజయ ఏవం లేదా ఇది బృహదానందకంలో నువ్వు ఆ ఒక్క మాటే తీసుకొచ్చావు అక్కడి నుంచి అక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూడు ఏముందో ఏముందో తెలుసిన అక్కడ ఏముందంటే వాయువు యొక్క ఉపాసన చెప్పి ఈ వాయువును ఉపాసించినట్లయితే అమృతత్వము వచ్చును అని చెప్పి ప్రకరణం మారింది ప్రకరణం ఇంకో ప్రకరణం పట్టుకొచ్చారు ఎవరో తెలుసిన ఇంకో ప్రకరణం పరమాత్మ ప్రకరణం వాయు ప్రకరణం పూర్తి చేసి పరమాత్మ ప్రకరణంలోకి వచ్చారు టాపిక్ మార్చారు అక్కడ ఏమని చెప్పారంటే పరమాత్మ ప్రకరణంలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని పూర్తిగా చెప్పి అత అన్యత ఆత్మ అంటే పరమాత్మ కంటే ఇతరమైన సర్వము నశించేది అని చెప్పారు ఆ ఇతరమైన సర్వంలో వాయువు కూడా ఉంది కాబట్టి వాయువే నశించిపోతుంది పరమాత్మ మాత్రమే మిగిలి ఉంటుంది అని చెప్పారు కాబట్టి అటువంటి నశించిపోయే వాయువును ఉపాసించటం వల్ల లభించే అమృతత్వము అది అపేక్షితమే అవుతుందంటే వాయువు ఉన్నంతకాలం ఉంటుంది వాయువు పోతూనే ఇది కూడా ఇది ఎలాగంటే మినిస్టర్గా అపాయింట్ అయ్యాడు ఒక ఆయన వీడు ఏదో క్లర్క్ ఉద్యోగం ఏదో చేసుకుంటున్నాడు హైదరాబాద్లో వీడు క్యాబినెట్ మినిస్టర్గా అపాయింట్ అయ్యాడు సెంటర్లో సరే నువ్వు నాకు సెక్రటరీగా రమ్మని వీళ్ళు పట్టుకుపోయాడు వీళ్ళు సెక్రటరీగా పనిచేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ గారికి వీరి పని నచ్చక ఏడాది అయిన తర్వాత రీషఫుల్ వచ్చినప్పుడు వీళ్ళు డ్రాప్ చేశాను అప్పుడు వీళ్ళు సెక్రటరీ ఉద్యోగం ఏమవుతుంది మళ్ళీ క్లర్క్ ఏదో చేయాల్సి ఉంటుంది అది విధులు ఉంటాయి అలా ఉంటుంది కాబట్టి వాయువును పాసిస్తే మీకు అమృతత్వము లభించును కానీ వాస్తవంగా ఉన్నది పరమాత్మయే సత్యము పరమాత్మయే సత్యము తప్ప ఈ వాయువు అగ్ని ఇవన్నీ కూడా అనిత్యములే ఇవన్నీ నశించేవే అంటే అది ప్రకరణం మొత్తం ప్రకరణం ఆ ప్రకరణాన్ని మీరు పరిశీలిస్తే మీకు ఒక విషయం స్పష్టమైపోతుంది వాయువును ఉపాసిస్తే వచ్చే అమృతత్వము అల్పము ఆపేక్షికము రిలేటివ్ నాట్ ద ఫైనల్ అమృతత్వం అని తెలుసుకుంటూ ఉంటుంది ఇప్పుడు మీరు ఏదో చిన్న పూజ పూజ చేస్తే ఈ దేవతకి పూజ చేస్తే ఆ కోరిక తీరుతుంది ఓకే తీరిందే అనుకోండి తర్వాత మాట ఏమిటి that is not the end of the road ఇంకా చాలా పెద్ద రోడ్ ఉంది ఎప్పటికీ ఈ ప్రయాణం ఎప్పటికీ చేయలేదు కాబట్టి మొత్తం రోడ్డులందరినీ కవర్ చేసే తత్వాన్ని ఏదో పట్టుకోవాలి కానీ ఈ చిన్న చిన్న దేవతలను పట్టుకుని మీరు ఏం చేస్తారు అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పేసి కామైస్తైస్తై హృతజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవత పరమాత్మను విడిచిపెట్టి ఈ చిల్లర దేవుళ్లను పట్టుకుని ఆయా కోరికల చేత అపహరింపబడిన వివేక జ్ఞానము గల వారై కొలుస్తూ ఉంటారు వాళ్ళకి ఫలం వస్తుంది కానీ అంతవత్తు ఫలం తేషాం అల్పచేతసాం అనేదో వాళ్ళ వచ్చి ఫలము చాలా అల్పముగా ఉంటుంది అంటే ఇలాగా చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్తారు అంచేతనే వీళ్ళెవరు భగవద్గీతను చదవరు ఎందుకంటే భగవద్గీత చదివితే కంఠంలో పచ్చి వెనకాయ మనం పెట్టుకో ఉంటుంది ఇది వీళ్ళకి బెసగడానికి వీలు లేకుండా ఉంటుంది అంటే భగవద్గీత చదవరు ఈ దేవతకి కూర్చో ఓ పందిరి వేస్తాడు ఓ పది మంది దేవతల్ని పెడతాడు పిలుస్తాడు మీ కోరిక ఏమిట్రా నాకు సంతానం అక్కడికి పో డబ్బు ఇక్కడికి పో ప్రమోషన్ ఇక్కడికి పో అలా పంపిస్తాం దుకాణం మార్కెట్ మాల్ చూసాను సంథింగ్ లైక్ దాట్ ఇదంతా కూడా చాలా అల్పమైన వ్యవహారము కాబట్టి అపేక్షికమైన ఫలం మాత్రమే చెప్పబడినది ఎందుకంటే వాయువాదులకు కూడా ఆర్తత్వ అభిధాన ఆర్తం అంటే వినాశీన అర్థం వాయు వాయువాదులు కూడా నశించేవే వాయువు అగ్ని అన్నీ కూడా నశించే పరమాత్మలో అయ్యేదే అని అక్కడే చెప్తున్నారు కాబట్టి పరమాత్మనే పూజించవలసినది అని అక్కడ చెప్తుంటే ఇక్కడ కూడా అదే నిర్ణయానికి మనం రావాలి ప్రకరణాదీ అత్ర పరమాత్మ నిశ్చయ ఇంకా ఫైనల్ హేతువు చెప్తున్నా ఇన్ని హేతువులు చెప్పి చూడండి ఈ టూ సిక్స్ టూ మంత్రంలో ప్రాణశబ్దం చేత పరమాత్మయే చెప్పబడుతోంది వాయువు కాదు ఎందుకో తెలిసిన ఈ టూ సిక్స్ అంతా కూడా పరమాత్మ ప్రకరణము తప్ప వాయు ప్రకరణము కాదు ఎలాగా అన్యత్ర ధర్మాదన్యత్రా ధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ తత్పశ్యసి తద్వదే పరమాత్మన పురుషత్వాత్ నచికేతుడు పరమాత్మను చెప్పమని అడిగాడు తప్ప వాయుదేవతల గురించి చెప్పమని అడగలేదు అడిగిందే చెప్తారు అడగడానికి చెప్పాలి ప్రకరణం అనేది ఒకటి ఉంటుంది కదా దాని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి కదా ఇక్కడ ధర్మాధర్మములకు అతీతమైన తత్వాన్ని చెప్పమని అడిగారు అంతేకాని వరుణ దేవతను పూజించుట అనే ఒక ధర్మము అది ధర్మంలో భాగం దానివల్ల ఈ ఫలము అది కాదు ఇక్కడ ప్రకారం అలాగే అన్యత్ర అస్మాత్ కృత అకృత కృత అంటే చేయబడిన కర్మ అకృత అంటే ఇంకా చేయవలసి ఉన్న కర్మ ఇంకా చేయలేదు ఈ పని చేయాలి వాటికి అతీతమైనది అని చెప్తున్నారు అంటే కర్మకాండకు అతీతమైన బ్రహ్మను గురించి ప్రశ్నిస్తున్నారు తప్ప ఈ వాయు ఉపాసన ఇంతవరకు చేశావా చేయలేదా చేస్తే సంతోషం చేయకపోతే చేసుకో అని ప్రకటన కాదు అన్యత్ర భూతాచ్య భవ్యాచ వాయు ఉపాసన వల్ల లభించే అమృతత్వము అది కాలప్రవాహంలో భాగంగా ఉంటుంది ఇప్పుడు వాయువును ఉపాసన చేస్తే ఇంకో రెండే వేలే అలా ఉంటుంది అంతే తప్ప భూత భవిష్యత్తులకు అతీతమైన అంటే కాలంలో అతీతమైన తత్వానికి ఈ వచ్చిపోయే ఫలములతో సంబంధమేమీ ఉండదు అటువంటి తత్వాన్ని నీవు ఎరుగుదువు నీవు సాక్షాత్కరించుకున్నావు హే యమ అటువంటి తత్వం ఏది కలదో దానిని నీవు ఎరుగుదువు ఎత్ తత్వం పశ్చేసి తద్వారా అది నాకు చెప్పు అని అడిగారు అంతే తప్ప చిన్న చిన్న దేవతలను చిన్న చిన్న ఫలముల కొరకు ఉపాసించుట అనే ప్రకారము ఇది కాదు చాలా పెద్ద ప్రకారం ఇది ఇక్కడ లంచం చేసిన ఇంకో ఉద్యోగం అక్కడ ఎవరో రికమెండేషన్ వాడికో ఉద్యోగం అలా కాదు ఇది మోడీ గారి స్కిల్ డెవలప్మెంట్ స్కీము మొత్తం దేశంలో ఉండే యువకులందరికీ స్కిల్ నేర్పడం కోసం వచ్చిన స్కీమ్ తప్ప బాగుంటుంది మేనల్ని కొడుక్కి ఉద్యోగాలు ఇవ్వడానికి లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చిన స్కీమ్ కాదు ఇది మొత్తం నేషనల్ అంతా కవర్ చేసేటువంటి స్కీమ్ వీడి కోసం వాడి కోసం పెట్టలేదు ఇది not meant for individuals it is meant for the entire nation as a policy ఆయన ఏమన్నారంటే ఇండివిజువల్స్ కోసం నేను పని చేయమని చెప్పాను ఈ వర్క్ ఫర్ ది పాలసీ ఉంది సో అలాగా ఈ దేవతకి కోరిక ఆ కోరిక ఈ దేవత అలాంటిది కాదు ఇది ఈ సకల దేవతలను తన ఎందు అంతర్గతం చేసుకున్న పరమాత్మను తెలుసుకుని వీడు మోక్షాన్ని పొందడం కోసం ఉద్దేశించిన ఉపనిషత్తు తప్ప ఇక్కడ ఈ ఉపాసన అక్కడ ఆ ఉపాసన ఇత్యాదుల కోసం ఉద్దేశించినది కాదు ఎందుకంటే ప్రకరణమే అట్టి పరమాత్మ ప్రకరణం జ్యోతిర్దర్శనాత్ ఇది జ్యోతిరధికరణం ఇది అయిందా లేదా అయిపోయింది సంతోషం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి